parents and దేవుని నేను ఉద్యోగం చేసుకుంటాను హైదరాబాద్ లో ఎప్పుడైనా సమయం లేకున్నప్పుడు ఇట్లా కొంతమంది సేవకులతో కలిసి నా మిత్రుడు సంపత్ ఆయన కూడా ఉద్యోగం చేసుకుంటాడు ఒకసారి కొంతమంది ఉన్నాము మేమందరం కూడా ఉద్యోగాలు చేసుకుంటాము ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు మేమందరం కలిసి మా నేను మా జీతం పైసలు కొంత పొదుపు చేసి ఒక బండి తీసుకొని అందరం కలిసి రెండు రోజులు ఇట్లా ఎక్కడైతే దేవుని సువార్త చేరలేదు చరదు చరదు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే మారు ప్రాంతాలు ఇంకా చెప్పలేదు ఆ ప్రాంతాలు వెళ్ళి పడబడింది వాళ్ళకి దేవుని దేవుని దేవుని విషయాలు మాటలు చెప్పడానికి మాకు చేతనైనంత చేయడానికి దేవుడు మీ మధ్య దేవుడు మాట్లాడటానికి నేను కాదు అంత యోగ్యత లేదు రాష్ట్రం కూడా కాదు కాకపోతే దేవుని కృప ఆయన యొక్క ఆయన యొక్క సంకల్పం ఈ మీ అందరికీ కూడా చాలా ఉన్నారు పార్టీ గారికి మేము వస్తున్నప్పుడు పాస్టర్ గారితో రెండు మాటలు మాట్లాడాము ఎంత గొప్ప సాక్ష్యం మొత్తం సాక్ష్యం చెప్పలేదు బండిలో వస్తున్నప్పుడు ఏదో మాటలు చెప్పింది మాకు ఎంత గొప్పగా దేవుడు ఆయన రక్షించాడు ఎటువంటి హృదయం రాజానికి హృదయం నేను పగలగొట్టేటట్టు ఒక విషయం తెలుసా ఈ లోకంలో ఏ చట్టం గాని ఏ ప్రభుత్వం గాని మనిషిని మాట్లాడలేదు యేసు ప్రభు ఒక్కడికే సార్ అర్థమైందాము ప్రభు ఒక్కడికే సార్ ఏ మనిషిని మార్చడం ఒక మనిషితో అయ్యే పని చాలా మంది అంటారు మీరు మతాలు మార్చుకుంటాయి మతాలు మార్చలేము మతాలు మార్చలేము కానీ హృదయం ఆ హృదయం మారాలంటే ఆ దేవుని పని మీ హృదయం ఏ మనిషి గాని ఏ మాస్టర్ గాని ఎవ్వరు గాని ఏ డబ్బు గాని ఏ అంతస్తు గాని నా హృదయాన్ని నీ హృదయాన్ని మార్చగలరు కేవలము ఆయన రక్తం ఆయన మాట్లాడితేనే ఆయన కార్యం జరిగితేనే మన హృదయాలు మాట్లాడి ఆ సాక్షి విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అటువంటి వాళ్ళు దేవుడు పెద్ద మార్చి ఆ తీసుకొని ఆ ప్రజలే సువార్త అది సాధ్యమా ఎవరైనా చేయగలరా ఉండకుండా పెద్ద ప్రధానమంత్రి చేయగలరా ఇంకెవరైనా ప్రభుత్వం చేయగలరా చేయలేదండి అది చేయగలిగితే కేవలము ఆయన నామానికి అంత మహిమ వెలుగులకు కలుగుతారు అయితే ఈ రోజు రెండు మాటలు పంచుకుంటానమ్మా నేను వాకింగ్ చేయడానికి కానీ రెండు మాటలు చెబుదామని ఈ లోకంలో చాలా ఉద్దేశాలు కొంతమందికి ఎంత పైసలు ఉందో ఎన్ని కోట్లు వాళ్ళు లెక్క తెలియదు లెక్కించాలంట సమయం కూడా లేదు అన్ని కోట్ల రూపాయలు కొంతమంది చాలా అధికారంలో ఉన్నారు వాళ్ళు ఒక మాట అంటే రాష్ట్రాల్లోనే దేశంలోనే మార్పులు చేస్తాయి ఒక మాట అంటే అంత అధికారం అంత అధికారం లేదు చాలా అందమైన ఉంటారు ఈ లోకంలో సినిమాల్లో ఎక్కడైనా ఎంతో అందమైన చాలా తెలివైన చాలా చదువు చదువుకుని ఉన్నారు ఇంకెక్కిన పెద్ద చదువుకుని పెద్ద విషయాలు కనుక్కోలేదు వాళ్ళు చాలా ప్రఖ్యాతులు కలిగిన తెలివైన ఉంటున్నారు కానీ ఈ మర్మం ఏ మర్మం ఏసుని అంగీకరిస్తే ఆయన ద్వారా నిత్య జీవం మర్మం పాపలు మనకి ఎక్కడి నుంచి ఇటువంటి గ్రామాల్లో ఇటువంటి ప్రజల మధ్యలో ఇటువంటి సదులేని మనకి త్రోసివేయబడినటువంటి మన జాతులకి నెట్టివేయబడినటువంటి మనకి ఏమి రాదు వీటి దేనికి పనిరారు అని అని అనే ప్రజలు మనం అవునా ఎవరైనా లెక్క చేస్తారా ఎవరు లెక్క చేయాలి ఓటు ఓటు ఒక రోజు అడుగుతారే గత మీకు ఇంకేమడు అవునా అది ఒకటే అడుగుతారు ఇంకా తర్వాత మీతో వాళ్ళకేమి ఏమి పనిలేదు ఎందుకంటే మీ ద్వారా మనకి ఏమి ప్రయోజనం మీరు ఇంకొక స్థాయి దొరకకుండా కూడా రిటైర్ అయిన అవునా పోలీసులు వచ్చి మిమ్మల్ని వెనకకు నెట్టేస్తారు ఎందుకు అక్కడ ఏది పరిజ్ఞానం అటువంటి ద్వారాల్లో ఆ మహాదేశ్వర్యుడు ఏ మహాదేశ్వర్యం రక్షణ యుగ యుగంలో ఆయన జీవితం ఈ లోకంలో కొంతకాలం జీవిస్తారు ఎంత గొప్పవాడైనా కొంతకాలం జీవిస్తారు వాళ్ళందరూ ఈ లోకంలో తెలివితేటలు వస్తే మనకి యుగ యుగాలు జీవించేటటువంటి ఆ యొక్క దళిత దేవుడు ఈ లోకంలో కూడా దేవుడు మనకు ఉంటాడు కళ్ళు తర్వాత యుగ యుగములు ఆయన రాజ్యంలో అంతం లేదు అటువంటి గొప్ప మర్మం మట్టుకుండలాంటి మన జీవితాల్లో దేవుడు ఆ మర్మాన్ని ఆ ట్రెజర్ అంటే ఏంటి ఆ ధననిధిని మట్టి కొండల్లో తయారు చేస్తారు కదా మట్టి కొండలు అంటున్నాడు కానీ దాయబడింది గొప్ప ఐశ్వర్యాన్ని అందిస్తారు రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు మీరందరూ కూడా రక్షించబడినారు అనుకుంటారు అవునా ఎవరైనా రక్షించబడకపోతే ఇదే ఆవేశం దేవుడు తొందరలో రానాయండి ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తే టీవీలో అక్కడ చూస్తే ఆయన చాలా మీ పిల్లల్ని మీ కుటుంబాలని సరిచేయాల్సిన బాధ్యత మీ అందరి విధి ఎవరిని కూడా ఏ ఆత్మ కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు రక్షించబడిన ప్రతి బిడ్డ తన కుటుంబం కొరకు తన గ్రామం కొరకు తన తన చుట్టాల కోసం తన మిత్రుల కోసం తన ఇరుగు పరుగుల కోసం ప్రార్థించాలనేటువంటి వారం మోకాళ్ళ మీదనే ఆ పని జరుగుతుంది నువ్వు పోయి చెప్తే తన వినరు ఇంకేం తెలుసుకోవాలి అవునా కానీ మోకాళ్ళ మీద ఉంటే పనిచేసేది ఎవరు దేవుడు ఆయన జీవితంలో పనిచేసేది ఎవరు మీ జీవితాల్లో పనిచేసేది ఎవరు ఆయన కావాలి మోకాళ్ళ మీదనే ఈ లోకాన్ని జయించగలం మోకాళ్ళ మీద లేకుండా మన శక్తితోటి మనకున్నటువంటి బైబుల్ తెలివితోటి గాని వచ్చిన వాక్యంతో గాని పాటలతో గాని ఏ కూడా మనము జయించలేము ఎందుకంటే ఆయన మాత్రమే అవన్నీ చేయాలి సరేనా ఒక నిజమైన దేవుడు నిర్ణయించినటువంటి జీవితం మనకి లోకంలో ఇచ్చింది అవునా వారి దేవుడు ఒట్టి విగ్రహాలు కాళ్ళున్నాయి కానీ నడవవు చేతులున్నాయి కానీ నోరున్నది కానీ నా దేవుడు నీ దేవుడు సజీవుడు అవునా సజీవుని బిడ్డలంగా సజీవులమైన దేవుని బిడ్డలంగా ఆ సజీవుడైన దేవుడు గురించి ఇతరులు చెప్పాలి అది మన బాధ్యత అవునా ఈ సంఘంలో అంత పెద్ద ఊరు సంఘంలో కొంతమంది ఉన్నాం రేపొద్దు దేవుడి దగ్గర పోయి అంటే దేవుడు అంటున్న బిడ్డ నీకోసం నేను నా ప్రాణాన్ని ఇచ్చాను నేను నా కొరకు ఏం అయ్యా నేను నీ కొరకు పది ఆత్మలు రక్షించగలిగినాను ఈ పది మందిని నా గ్రామంలో రక్షించగలిగినాను చెప్పగలవా చెప్పకపోతే ఈ రోజు ప్రార్థించు అయ్యా నన్ను ప్రార్థన యూదురాలుగా ప్రార్థన యూదుడుగా చేయండి నా నా నా కుటుంబాలు నా గ్రామం నా ప్రజలు నశించుకోవడం నాకు ఇష్టం లేదు వాళ్ళ నరకంలో ఉంటే నాకు ఇష్టం లేదు ఒక రోజు కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు వివాహంగా నరకంలో కారణం దాన్ని అర్థం చేసుకుంటారా పోయిన ఒకసారి చూడండి ఆ మంట యుగా యుగాలు ఉంటే సంవత్సరాలు సంవత్సరాలు ఆ మంటలో కారణం అయితే కానీ ఆ శిక్షణకు తప్పించుకునేటటువంటి మార్గం నీకు నాకే తెలుసు చాలా మందికి సాధారణ కళ్ళు తప్పింది వాళ్ళకి రెండు మాటలు గట్టిగా అడిగితే వాళ్ళకి రెండు మూడో మాటల జవాబు లేదు కానీ ఇహలోకపు దేవత వాళ్ళకి బుద్ధితనం కలిగజేసిందంట ఏమన్నారు ఏమన్నా ఇహలోకపు దేవత వాళ్ళకి గుడ్డితనం నిజాన్ని తత్యాన్ని తోడలేకపోతున్నారు అవునా దేవుని పెట్టిన నీవు వాళ్ళని సత్యం దగ్గరికి నడిపించాలి నిజం దగ్గరికి నడిపించాలి కష్టం బాగా శ్రమ నేను నిలబడతాను ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా ఏ సైడ్ అడుగుతున్నారు నా కొరకు నిలబడతా నా కొరకు మీరు నిలబడతా నిలబడ్డామా ఆయన శివారు ఆయన ఈ లోకంలో మహా శ్రమలు పొందుతారు ఆ తర్వాత దాసుడా ఆయన ఒక బిరుదు దేవుడు జీవన అవునా అటువంటి జీవితం కోసం మనము పనిచేయాలి అయితే మీకు ఒక చిన్న జరిగిన విషయం చెప్తారు జాన్సన్ అనే ఒక ఆయన ఇంగ్లాండ్ దేశంలో గొప్ప చదువులు చదువుతున్నాడు ఏం పేరు జాన్సన్ అని ఆయన ఇంగ్లాండ్ దేశంలో గొప్ప చదువు సైన్స్ లో ఆయన ఆ దేశం అంతట్లో అది చిన్న వయసులో అంత గొప్ప చదువుకుంటున్నటువంటి వ్యక్తి జాన్సనే ఆయనకి ఇంగ్లాండ్ ప్రభుత్వం గౌరవించి గోల్డెన్ కీ అనే ఒక అవార్డు ఆయన ఇచ్చింది ఎందుకని నువ్వు చిన్న వయసులోనే ఇంత గొప్ప చదువు చదువుకున్నావు కాబట్టి కానీ ఆయన కుటుంబం క్రైస్తవ కుటుంబం తన తల్లి క్రైస్తవురాలు తన తండ్రి తన తల్లి ప్రార్థన జీవితం ప్రార్థన జరిగినటువంటి విశ్వాస కుటుంబం దయతో కూడను చేస్తావు జాన్సన్ తోటి మాట్లాడతావు జాన్సన్ నీకు పదకొండు సంవత్సరాలు టైం ఇస్తున్నా నువ్వు పోయి చైనా దేశం అంతటి మాట్లాడాలి చైనా దేశం మన దేశం కన్నా చాలా పెద్ద మన దేశ జనాభా కన్నా ఇంకా పెద్ద జనాభా వింటున్నారా దేవుడు ఎవరు మాట్లాడండి జాన్సన్ తోటి నీకు పదకొండు సంవత్సరాలు టైం ఇస్తున్నా నువ్వు పోయి చైనా దేశం అంతటినే శుభ్రంగా చేయి జాన్సన్ రిపోర్ట్ దేవుడు అనగా వెంటనే ఇంగ్లాండ్ దేశాలని ఆయన ఎక్కడ కూడా తెలియదు చైనా ఎక్కడున్నా కూడా తెలియదు ఏం మాట్లాడతారో తెలియదు ఎంత తెలియదు ఎంత దూరంలో తెలియదు ఓడలు నాలుగు నెలలు ప్రయాణం చేసి చేరలేదు ఎక్కడ చైనా అది కమ్యూనిస్ట్ దేశం ఇట్లా కూర్చొని లేదు ఇట్లా బయట చదువుకునే స్వాతంత్రం లేదు తీసుకుపోయి ఏమేస్తారు ఇతర చేస్తారు క్రైస్తవురాలు క్రైస్తవుడు అని తెలిస్తే అటువంటి ప్రాంతంలో పోయి దేవుని సేవ చేయి పదకొండు సముద్రాలు పదకొండో సంవత్సరం వచ్చేసరికి ప్రతి సంవత్సరం ప్రతి రోజు ఐదు మీటింగ్లు ఎన్ని మీటింగ్లు ప్రతి రోజు ఐదు బయటకు ఎందుకు ఉన్నత పదకొండు సంవత్సరాలు దేశం చాలా చాలా పెద్దది ఎట్లా చేస్తే నేను ఈ అంతటినీ మార్చగలను ఒక్కో రోజు ఐదు సువర్ణ తప్పులు పెట్టుకుంటాడు పదకొండు సంవత్సరాల కష్టపడి చేసి చేసి చేసి చేసి నిండి ఉండి లేక పరిశుద్ధుల్లో పని చేసి చేసి పదకొండవ సంవత్సరానికి ఆయన క్షయ వచ్చింది గొంతు క్యాన్సర్ వచ్చింది హాస్పిటల్ వచ్చింది రోగం వచ్చి రెండు పనుకొని ఉంటాడు హాస్పిటల్లో ఆ టైంలో అక్కడ పనిచేసేటటువంటి అక్కడ పనిచేయడానికి వచ్చినటువంటి ఇంకొక మిషనరీ ఈ ఈయన చూడటానికి పుస్తకం ఈయన చుట్టా వచ్చి ఉండాల ఆ మిషనరీ పేరు ఏంటంటే ఆ మిషనరీ ఇక్కడికి వచ్చిండు సేవ చేయడానికి ఎక్కడికి చేయడానికి కానీ వాళ్ళ భార్య పిల్లలు ఏం చేసిందంటే పడవల ఈ షిప్లు ఓడలు రమ్మని చెప్పిండట ఈయన వాళ్ళు సముద్రంలో ఎక్కడో తగ్గిపోయినారు చనిపోయి బాధతోటి జాగ్రత్త దగ్గరికి వస్తారు అయ్యా దేవుడు నాకు ఏం న్యాయం నేను దేవుడు కోసం మొత్తం ఇక్కడికి వస్తే నా భార్య బిడ్డలు సముద్రంలో ఆగిపోయాడు ఏంటి అంటే జాన్సన్ నీవు యో గ్రంథం తీసి మొదటి అధ్యాయం ఏమో మొదటి అధ్యాయం నేను పాడాలి పాట రెండో అధ్యాయం నువ్వు పాడాలి ఏం జరిగిందా మొదటి అధ్యాయంలో అన్ని రెండో అధ్యాయంలో సమస్తం అనేది అవునా దేవుడు తీసుకుంటాడు ఆయన ఆ సేవకుడు ఆ మిషన్ ఆ జవాబు ఇది అప్పటి పరిస్థితిలో ఉండి కూడా విశ్వాసాన్ని వీడలేదే అని చాలా బాధపడి నేను ఇంతే ఇంత విశ్లేషణ తయారైంది చెప్పి ఆయన ఏదైతే విడిచిండో ఆ పని మొత్తాన్ని మనం కూడా అదే రెండు చేతులు అదే రెండు కాళ్ళు అదే రక్తం కొనబడి ఏ రక్తం కొనబడ్డా జాన్సన్ ఏ రక్తం కలిసి దేవుడు కొన్నాడో నిన్ను నన్ను కూడా అదే రక్షించుకున్నాడు అవునా అదే రకం కొనబడినాడు మరి వాళ్ళంటే గొప్ప సెంటిమెంట్ మనం పెంచాలేదు మళ్ళా అది ఇకలోక సంబంధమైన విషయాలు పై విషయాలను చూస్తారు పై విషయాలు చూడకుండా ఎంతసేపటి మనం మన ఇల్లు మన కుటుంబం మన చేతులు అయ్యో వెయ్యి కొండలు నాయి భూమి ఆకాశము అందులో సర్వస్తము నాయి భూమిని పునాది చేసింది నేను ఇది సృష్టించింది నేను ఇదంతా నాదే అని ఎవరన్నా చేస్తాం నీవెవరు ఆయన అవునా ఆయన రక్తంతో పొరబడినటువంటి ఒక ప్రశస్తమైనటువంటి ఆత్మ ఒక మనిషి అయితే ఆయన మనం నమ్ముతలేము లేకపోతే ఇటు పూర్తిగా లోకంలో కూడా లేదు రెండింటికి తగ్గ మనుషులు ఏమని ఒక పెద్ద గొప్ప ఆందోళన అనుకోండి రాజకుమార్తె అయితే ఏం చేస్తుంది రేపటి కొత్త కాళ్ళు చేస్తుందా మన ఆయన చూసుకుంటాడు అవునా మన ఆయన చూసుకుంటుంది ఎందుకు మన నేను దేని అవసరం లేదు కానీ మన రాజు రాజు ప్రభు ప్రభు ఈ నోటితో అంటాము కానీ వాస్తవ జీవితంలో నమ్మము ఎందుకు మనమే ఆలోచన చేస్తాం మనమే కష్టపడతాం మనమే విడుస్తాం మనమే ఎందుకు పడతాం ఎందుకంటే ఆయన శక్తిని బైబిల్ ఏం రాసిందంటే వారు మాటల వరకు మాట్లాడతారు కానీ నా శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు అంటే శక్తి కలిగిన దేవుడే పాడబడతారు అవునా కానీ ఆ శక్తిని నమ్మవు ఎందుకు ఆయన ప్రార్థన అయితే జరుగుతలేదు కానీ నా బాధ ఏం చేయాలి నేను ఎడుతాను కొట్లాడతాను బాధపడతాను ఇంకేం చేస్తాను ఎందుకంటే నేనే చేసుకోవాలి మళ్ళీ దేవుడు గొప్ప దేవుడు అని ఇచ్చిన బాధపడతాను కానీ నిజ జీవితంలో ఆయన విమర్శించమంట అందుకని మనం గీతారు మోకాళ్ళ మీద కూడా ఆయన మాట్లాడటం ఎందుకంటే నేను చేసుకుంటాను ఆయన అరగడం రోజు ఫస్ట్ గారు ఒకసారి కాబట్టి రావాల్సి వస్తుంది కాకపోతే పాపం ఆయన అనుకోడు చేసే కూర్చున్నంత ఆదివారం పోయినట్టుంటది ఈ రకంగా మనం జీవిస్తే ఆ రకంతో ఆ విలువ మనం పొరపడిన గుర్తుంచుకోండి అవునా ఒకరోజు మనం అందరం కూడా దండ సింహాసనంలో నిలబడాలి మనం చేసిన పనులు చెడ్డలేదు మంచి ఎన్నో దేవుడు అయ్యా అమ్మ కూడా జాన్సన్ అతడు కొన్నాను ఎంత విలువైతే జాన్సన్ ఆత్మకి ఇచ్చినాను అంతే విలువతో మిమ్మల్ని కూడా కొన్నాను కనీసం మీరు ఇంటి పక్క వాళ్ళని కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని కానీ నా కొడుకు మార్చగలుగుతాం వాళ్ళ యొక్క ఆత్మల్ని ఆయన ఆపగలుగుతారా ఈ ప్రశ్నకి జవాబు వింటున్నారా ఎక్కువ నేను వింటున్నారా నీ గ్రామానికి సంబంధించినటువంటి ప్రశ్న నిన్ను అడుగుతాడు దేవుడు నీ కుటుంబానికి సంబంధించిన ప్రశ్న నిన్ను అడుగుతాడు నీ భర్తకి సంబంధించినటువంటి ప్రశ్న నిన్ను అడుగుతాడు నీ బిడ్డలకు సంబంధించిన ప్రశ్న నిన్ను అడుగుతాడు అమ్మా నా గురించి నేను నీ గురించి ఇంత చేసిన నీ కాబట్టి అయ్యా ప్రార్థన చేద్దాం అయ్యా మనము మేము వరటిలో ఈ రోజు నీ దగ్గర ఆ విధంగా జీవించాల్సిన జీవితం నాకు అవసరం లేదు అయ్యా ఈ రోజు నుంచి నీ కొత్త జీవితం నా మోకాళ్ళ మీద నా గ్రామాలు నా మోకాళ్ళ మీద నా కుటుంబాన్ని నా మోకాళ్ళ మీద నా ప్రజల్ని నిలబెడతా నీ ఈ రోజు ప్రారంభించాను ఆయన శక్తి కలిగింది బైబిల్ దేవుడు నా దగ్గర నేను ఎంత మాత్రమో నువ్వు ఈ రోజు అయ్యా నా గ్రామం కొరకు నా గ్రామ ప్రజలు కొరకు నా కుటుంబం కొరకు నా ప్రజల కొరకు నేను మొరబెడుతున్నా అంటే నేను చేస్తాడా కదా తెలుసు కదా నీకు ఆ విషయం వెళ్దాము దేవుడి ప్రార్థన చేస్తాను నేను చెప్తాను సరేనా అందరం వెహికల్ గురించి ప్రార్థన చేస్తాను మా రక్తాన్ని ఈ యొక్క సర్వత్యను అయ్యా ఎవరెట్టుకోబడిన వారము మా జీవితాల్లో అనేక సందర్భాలను లోకంతో కలిసిపోయాను శత్రువుతో కలిసిపోయాను మీరు తండ్రిగా ఉంటే ayam berede, ayam dengan yang terjadi. Mada membenci, nabi nabaya, nabi dalam, nabarta, nabtal, ilah di palu. Ayah ibu membenci, orang membenci, wajib dikurang dengan karena. వారి జీవితాల్లో మీ రక్తం నిష్ఫలం ఎవరు నేర్చుకోకూడదు ఆయన నా గ్రామం నుండి నా కుటుంబం నుండి మీ పరిచయం ఈ గ్రామంలో గొప్ప ఉద్యమాన్ని అయ్యా నా ప్రజల పూజ్యుడండి కలగజేయటండి అయ్యా బలహీనం జరగని కానీ అయ్యా బాగుంటుంది మీరు చేశారేటండి అయ్యా నువ్వు చూస్తుండగా మా కుటుంబాన్ని పెంచండి మా ఇళ్ళ మీ కృపను కోరుకుంటుంది మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రతిమాని వేడుకుంటున్నాను తండ్రి